I very happy to know that ఎందుకంటే భాగవతాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే అది అసలే పురాణం దాని పేరే పురాణం పురాణంలో కొంత తత్వాన్ని చొప్పించారు రచయిత పురాణంలో తత్వాన్ని చొప్పించారు మన వాళ్ళు ఏం చేశారంటే ఆ తత్వాన్ని అవతల పారేసి పురాణాన్ని ఇవి ఏవో అంటారు వాటిని ఏమంటారంటే లాగా ఉంటాయి ఒక రసగుల్ల కాదు ఆ పైన పిండితో చేసి లోపల లాగా పెట్టి పూర్ణం మూడే తీసుకోండి షేప్లో ఉండే అక్కడ దొరుకుతూ ఉంటాయి కచోరీ ఇలా కచోరీ తీ కారంగా ఉంటుంది తీపిగా ఉంటుంది తీయగా ఉంటుంది కజ్జికాయలండి అది నేను చెప్పదలుచుకున్నది కజ్జికాయలు కజ్జికాయలు తినడాన్ని ఇస్తే వాడు దానికి ఒక చిల్లు పెట్టి ఆ లోపల ఉన్నదంతా వేస్ట్ బ్యాస్కెట్లో పారేసి ఆ మిగిలింది తింటాడు మిగిలిన దాంట్లో ఏముంటుంది ఆయిల్ పిండి ఉంటుంది అది మిగిలింది భాగవతం చదువుకోవాలంటే అలా చేస్తాం ఈ మధ్యన పండితులు మన భాగవత పుస్తకాల గురించి ఓపెన్ గా కామెంట్స్ కొన్ని చేశారు యూట్యూబ్ లో ఉన్నాయి మీరు చూస్తే మీకు ఉంటే చూడండి ఏమనంటే ఇంతకుముందు భాగవతం సరైన పుస్తకం రిఫరెన్స్కి దొరికేది కాదు ఏదో ఈ పుస్తకం ఆ పుస్తకం పట్టుకుని వెళ్ళడాల్సి వచ్చేది సంస్కృతం వచ్చిన కాబట్టి శ్లోకాన్ని అన్వయించుకుని ఏదో తంతాలు పడేవాళ్ళం కింద రాసింది పట్టించుకోకుండాను ఎందుకంటే కింద రాసిందంతా కూడా నాన్ ఉండేది ఆ పుస్తకాలు ఏం బాగులేకుండా సంస్కృత భాగవతం చదువుకుందుకు లోటుగా ఉండేది ఆ లోటు ఇప్పుడు తేలిపోయింది భాగవతం మూడు వాళ్ళు పుస్తకం వచ్చింది అని ఆయన టీవీలో చెప్పారు మనం చెప్పమంటే చెప్పలేదు ఆయన ఆయనంతటా ఆయన చెప్పారు ఎనీవే సో కాబట్టి భాగవతంలో తత్వం ప్రధానంగా చెప్పాలి ఆయన దొంగ మహారాజు అలా చెప్పినట్టు అనిపిస్తుంది ఆ ఒక్క కాగితం చూస్తే నాకు అలా అనిపించింది I very happy about it లేకపోతే coming back to the point కాబట్టి ఆత్మస్వరూపము సచ్చిదానందము అని మీరు నిద్రావస్థ నుంచి డైరెక్ట్ గా మీకు తెలుస్తూ ఉన్నది ప్రత్యక్షత అంటే కంటికి కాదు డైరెక్ట్ అర్థం తదేతత్ యథాభూతమేవ అభిహితం సర్వసంబంధాతీతం ఏతద్రూపమితి కాబట్టి నిద్రావస్థలో మీకు డైరెక్ట్గా అనుభవానికి వచ్చేటువంటి మీ స్వరూపం ఏది కలదో రూపం రూపం అని ఎందుకు అంటున్నారంటే ఆయన శోకాంతరం రూపం అని అభయం రూపం అని మంత్రంలో ఉంది రూపం అంటే స్వరూపం అని అర్థం మీ స్వరూపము అభయము అని చెప్పారు ఇంతేకాకుండా ఈ స్వరూపం ఎట్టిది అంటే అది యథార్థంగా ఉన్నదున్నట్లుగా మీరు స్వీకరించే సందర్భంలో అంటే సుశుక్తి సుశుక్తిలో ఈ ఆరోపాలు ఏమీ ఉండవు ఈ ఆరోపాలన్నీ జాగ్రత్త వ్యవస్థలోనే వస్తాయి నేను గొప్పవాడిని ఎప్పుడు వస్తుంది జాగ్రత్త వస్తుంది నేను జాతకాని వాడను జాగ్రత్త వస్తాయి అలా ఇప్పుడు ఎవరైతే నేను గొప్పవాడను అనుకుంటాడో వాడు నేను చేతగాని వాడను బాబోయన దండం పెట్టి కళ్ళ నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు జాగ్రత్త అవస్థలోనే సుశుద్ధులు ఏమీ లేదు చెంపలు వేసుకుని నేను గొప్పవాడిని కాదరా బాబు నన్ను క్షమించి వదిలేసేయండి ఇంకా నన్ను మీరు హింస పెట్టవద్దు అని కడము నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు గొప్పవాళ్ళే అలా కడము నీళ్ళు పెట్టుకుంటారు ఎందుకంటే జాగ్రత్త అవస్థ అందరినీ పరాభూతులను చేసేస్తుంది అంచేతనే ప్రతివాడు నిద్ర కోసం పరుగులు చేస్తారు మంచిది జాగ్రత్త అవస్థలో అన్ని సంబంధాలు వీడు పెట్టుకుంటారు సర్వ సంబంధాలు పెట్టుకుంటారు అహంకారం స్థాయిలో గొప్పవాడు వాడు బుద్ధి స్థాయిలో పండితుడు మూర్ఖుడు మనస్సు స్థాయిలో సుఖీ దుఃఖి ఇంద్రియముల స్థాయిలో గుడ్డివాడు కుంటివాడు చెవిటివాడు ఇవన్నీ దేహం స్థాయిలో చావు పుట్టుకలు వయస్సు వృద్ధాప్యం ఇవన్నీ ఇవన్నీ పెట్టుకుంటాడు దేహం స్థాయిలోనే మమ జనని మమ భార్య నేనేమిటో నా భార్య నా కొడుకు నా కూతురు అని పెట్టుకుంటాడు ఈ నిద్రావస్థలో ఇవేమీ ఉండవు దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది మీ స్వరూపము సంబంధములన్నిటికీ అతీతము అని కూడా మనకి స్పష్టమైనది యస్మాత్ అత్ర ఏతస్మిన్ సుషుప్తస్థానే అతిఛంద అపహత పాత్మ అభయమేతద్రూపం తస్మాత్ అయ్యా మీరు గమనించండి మీరు తెలుసుకోండి మీ మీ సుషుప్త స్థానంలో మీ స్వరూపం ఏంటో తెలుసుకోండి దీని మీద ఆయన ఈ ఇక్కడ ఈ చర్చని శంకరులు ఎంత ఆగ్రహంతో చేశారో మళ్ళీ అంతే ఆగ్రహంతో ఈ విషయాన్ని చర్చ చేసిన ఆయన స్వామి రామచరిత్ర ఆయన అనేక అంశాలను చెప్పారు ఆయన ఏమని చెప్పారంటే వెస్టర్న్ ఫిలాసఫర్స్ అరిస్టాటిల్తో మొదలుపెట్టి ఆయన కాలం నాటికి ఎవరో ఫిలాసఫర్స్ ఉండేవారు బిషప్ బెట్టి మొదలైన ఫిలాసఫర్స్ ఉండేవారు అంతవరకు కూడా ఏ ఒక్కరు సుశుక్తిని పరిగణనలోకి తీసుకోకుండా మానవ జీవితాన్ని విశ్లేషణ చేశారు అని చెప్పారు అని ఆయన ఏమంటారంటే ఇన్కంప్లీట్ డేటా తోటి మీరు కంక్లూషన్స్ డ్రా చేసినట్లు అయింది డేటా ఇన్కంప్లీట్ ఎందుకంటే మనిషి జీవితాన్ని కదా మీరు విశ్లేషణ చేస్తున్నారు మనిషి జీవితంలో జాగ్రత్త వ్యవస్థ యాభై శాతమే ఇంకో యాభై శాతం సుషుప్తి ఉన్నది జాగ్రత్త స్వప్నం కలిపి యాభైయే ఉంటుంది ఇంకో యాభై సుషుప్తి ఉంటుంది ఎందుకంటే చిన్న వయసులో ఎక్కువసేపు నిద్రపోతారు చిన్నపిల్లలు ఇరవై గంటలు నిద్రపోతారు అది అది యావరేజ్ అయిపోతుంది సో ఫిఫ్టీ పర్సెంట్ డేటా నువ్వు తీసుకుని ఫిలాసఫీ చెప్తావు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ వదిలేసావు నువ్వు మా ఉపనిషత్తులు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా పట్టుకున్నాయి కాబట్టి మీ ఫిలాసఫీలో మీ కంక్లూషన్స్ ఇన్కంప్లీట్ కొన్ని అంశాల్లో మంచిగా ఉంటే కాక బట్ టోటల్గా రావు మా దగ్గరే ఉంది టోటల్ ఫిలాసఫీ అని ఆయన హోంకరించి చెప్పారు ఆయన వెస్ట్లో సుశుక్తిని మీరు పరిశీలిస్తే మీరు కృతార్థులైపోతారు నిద్రలోనే నిద్ర తెలిసిన వాడు యోగిరా విశ్వదాభిరామం వినురాభిరామ అంటూ నిద్ర గురించి పద్యాలు కూడా ఉన్నాయి సుశుక్తిలో ఏకస్మిన్ సుశుక్త స్థానే రూపం ఏకద్రూపం ఈ సుశుక్తి అనే అవస్థ ఎందు మీ స్వరూపం ఏది అతి చంద ఏ కారణములు లేవు అపహత పాత్మ పుణ్యపాపములు లేవు అభయం భయములు లేవు అది మీ స్వరూపం అందుచేతనే అందుచేతనే ఏమిటి అత్ర పిత అపిత భవతి ఈ సుషుప్త స్థానంలో తండ్రి తండ్రి కాదు తల్లి తల్లి కాదు లోకములు లోకములు కావు దేవతలు దేవతలు కాదు వేదములు వేదములు కాదు అని వేదమే చెప్తోంది మీరు గమనించడం లేదు దీని మీద స్వామి రామతీర్థం మాట్లాడినారు ఈ సృష్టిలో ఏదైనా ఒక స్క్రిప్చర్ ఉంటే ఏ స్క్రిప్చర్ అయితే మీరు ఈ స్క్రిప్చర్ని పట్టుకుని స్క్రిప్చర్కి అతీతంగా పొండి అని చెప్పే స్క్రిప్చర్ అలా చెప్పేసి టీచర్ ఏమంటే నేను మాట ఉంటా మీరు మీ పుత్రుడిని అమెరికా పంపించారనుకోండి అరే నువ్వు అమెరికా పో నీ జీవితాన్ని నువ్వు జీవించుకో నా గురించి నువ్వు ఇంకా ఆలోచించక్కర్లేదు నీకు నేను పర్మిషన్ ఇచ్చేస్తున్నాను అని చెప్పారనుకోండి అది మీ యొక్క అసంగత యొక్క యథార్థమైన లక్ష్యం అరే నువ్వు నాకు లో విమానం ఆగినప్పుడు ఫోన్ చేయి అని వాడి జీవులో ఫోన్ పెట్టి న్యూయార్క్లో బిడ్డాన్ని ఫోన్ చేయి నీకు జీతం వచ్చిన విషయం వచ్చిందో లేదో నాకు చెప్పు ఎంత వచ్చిందో ముందే నాకు చెప్పు ఆ డాలర్లు అన్నీ నువ్వు ఖర్చు పెట్టేది కొన్ని డాలర్లు ప్రతి నెల నాకు పంపిస్తూ ఉండు ఇదే అదే తెలివితేటలు అంటే తెలివితేటలు ఎలా ఉంటాయో చూసిన నువ్వు ఈ టిక్కెట్ ఇదిగో ఈ డబ్బు తీసుకో వెళ్ళిపో నీ బతుకు నువ్వు బతుకు బీ ఫ్రీ నా గురించి నువ్వు ఏమీ చేయకు అంతే వేదమన్నా చెప్తూ వేదం ఏమవుతుందంటే అదే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో దాటిపో ఈ బంధాలన్నింటినీ దాటి నీ స్వరూపంలో వెళ్ళిపో అప్పుడు ఇంకా వేదం కూడా ఉండదు నేను కూడా ఉండదు వేద అవేద వేదము అని చెప్పే స్క్రిప్చర్ ఇంక ఏ స్క్రిప్చరు అలా మిగతా స్క్రిప్చర్స్ ఉన్నాయి ఏమని చెప్తాయి నన్ను పట్టుకో అలా పట్టుకునే ఉండు అని చెప్తాయి అంతే తప్ప నువ్వు నన్ను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవని చెప్పే స్క్రిప్చర్ వేదం ఒక్కటే అని రామతీర్థం చెప్పారు ఇది తన దృష్టాంతం ఇదే ఇదే కోర్టు కూడా చేస్తారు వేద అవేద అత్ర అస్మిన్ సుషుప్తే అపిపితాజనక అదండి వీడు తండ్రి జనకుడు తండ్రి అంటే ఏదో దత్తత తీసుకున్న తండ్రి కాదు జనకుడు కన్న తండ్రి ఈ నిద్రావస్థ ఎందు ఏమిటి తస్యచ జనయతృత్వాత్ యత్పితృత్వం పుత్రం ప్రతి తత్కర్మ నిమిత్తం అంటే వాడు తండ్రి కొడుక్కి జన్మనిచ్చాడు ఈ తండ్రి ఈ కొడుక్కే ఎందుకు జన్మనిచ్చాడు మరో కొడుక్కి జన్మనివ్వకుండా ఈ కొడుక్కే ఎందుకు జన్మనిచ్చాడు ఈ కొడుకు అంటే అర్థం ఏంటి ఈ కొడుకు ఈ ఇంట్లో పుట్టకుండా ఆ ఇంట్లో పుట్టి ఆ కొడుకు ఈ ఇంట్లో పుట్టచ్చు కదా అలా ఎందుకు అవ్వలేదు తర్వాత ఈ కొడుకు ఈ తండ్రికే ఎందుకు కొడుకే పుట్టాడు మరో తండ్రికి కొడుకే పుట్టకూడదు పుట్టచ్చు కదా ఓ యువకుడు అన్నాడు చూడు నా తండ్రిని నేను సెలెక్ట్ చేసుకునే అవకాశం నాకు ఎలాగో లేకపోయింది కనీసం నా ఫాదర్ లాని నేను సెలెక్ట్ చేసుకున్నాను తండ్రిని సెలెక్ట్ చేసుకునే అవకాశం నాకు ఎలాగా లేకపోయిందయా I don't have choice I'm stuck with this guy ఇప్పుడున్న తండ్రితో ఐఎమ్ స్టక్ అదేమో డబ్బులు ఇవ్వమంటేనేమో తిరిగి లోహం ఇవ్వడం నాన్నగారు పాకెట్ మనీ ఇవ్వమంటే రెండు రూపాయలు ఇస్తారు రెండు రూపాయలు ఏమొస్తుంది పాకెట్ మనీ కనీసం వంద రూపాయలైనా ఇవ్వద్దా కక్కుర్తి కాబట్టి వాడు ఏమన్నాడంటే చూడండి తండ్రి విషయంలో నాకు ఛాయిస్ లేదు కనీసం మామగారిని నేను చూసి చేసుకుంటాను ఎవరినో కలెక్టర్నో లేక ఏ సాధిస్తున్నా ఎవరినో చూసి చేసుకుంటే ఆయన నాకు మంచి మంచి సూట్లో అవి కొని పెడతాడు ఖరీదైన వస్త్రాలు ఇస్తాడు పట్టుకుంటాడు అని ఎవరో అన్నాడు మొత్తానికి ఈ తండ్రి ఏది కోరి వీడిని కన్న మాట కాదు వీడు ఏది కోరి ఈ తండ్రి కడుపును పుట్టిన మాట కాదు మరి వీడికి వీడు కొడుకుగా ఎందుకు పుట్టేదండి అంటే కర్మ నిమిత్తం వాడి కర్మ అలా ఉంది అంచేత వీడు కొడుకే పుట్టాడు వీడి కర్మ ఇలా ఉంది అంచేత వాడి కొడుకున వీడు పుట్టాడు కర్మ నిమిత్తంగా వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులయ్యారు తప్ప వీళ్ళేమీ ప్లాన్ చేస్తున్న ఏమీ లేదు నేన కర్మణ అయం అసంబద్ధ అస్మిన్ కాలే జాగ్రత్త అవస్థలో వీడు కర్త భోక్త కాబట్టి వీడు చేసిన కర్మలకి వీడు కర్త కాబట్టి ఆ కర్తకి ఆ ఫలాలన్నీ వీడు అనుభవించాలి కాబట్టి వీడు తండ్రి వీడు కొడుకు అవుతూ ఉంటారు జాగ్రత్త అవస్థలు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వీడు తండ్రి వీడు కొడుకు నా కడుపును నువ్వు ఎందుకు పుట్టేవరా అని అడిగేది కూడా అంటే నువ్వు నన్ను అడిగి కన్నావా అని వాళ్ళ కర్మ నిమిత్తం తర్వాత వాడన్నాడు నువ్వు నా కడుపును పుట్టలేదు పోన్నాడు మంచిది నీ కడుపును నేను పుట్టలేదు పోతాను అగ్రీబుల్డే నీకు ఇరవై ఎకరాలు రాస్తుంది పది ఎకరాలు నాకు రాసిచ్చేసే పాడి కత్తులు ఉంటారు భారీ ఖర్చులు ఆ భారీ ఖర్చులు అవి రాసేసి ఇచ్చేసే అప్పుడు ఇంకా నీ కడుపును నేను పుట్టలేదని చెప్పేసి ఒప్పేస్తుంది నా దారిని నేను పోతాను కాబట్టి ఇదంతా కర్మ నిమిత్తం ఈ బంధం తప్పదు తిట్టుకున్నా తప్పదు పోగొట్టుకున్నా తప్పదు కానీ సుశుక్తిలోకి వెళ్ళారు ఇద్దరూ కూడా వెళ్తే ఆ కర్మతో సంబంధం తెగిపోయింది ఎందుకంటే ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోయాడు మిథ్యాత్మకి కర్మ ఉంటుంది తప్ప శుద్ధాత్మ యొక్క కర్మ ఉండదు జాగ్రత్తలో మిథ్యాత్మయే ఉంటాడు సుశుక్తిలో యథా యథార్థమైన ఆత్మస్వరూపుడిగా ఉండిపోతాడు కర్మ సంబంధమైన అవిద్య కామ కర్మ మూడు జారిపోతాయి కర్మ ఎప్పుడైతే జారిపోయిందో కర్మ వలన వచ్చిన స్టేటస్లన్నీ జారిపోతాయి దాంట్లో మొట్టమొదట తండ్రి తండ్రి కాదు తస్మాత్ పితాపుత్ర సంబంధ నిమిత్తాత్ కర్మణో వినిర్ముక్తత్వాత్ పిత అతి అపిత భవతి ఏ ఎలా చెప్పేస్తారు సంసారానికి ఇలాంటి మాటలు చెప్పాలంటే వాడు గుండెలు తీసిన బొంత కాబట్టి పితాపుత్ర సంబంధానికి నిమిత్తమైన కర్మ నుంచి విడిపోయాడు కనుక నిద్రావస్థ ఒకవేళ జాగ్రత్త అవస్థలో విడిపోయాడు అనుకోండి అప్పుడేమవుతుంది అప్పుడు దేవుడు అప్పుడు పిత అపిత తండ్రి ఇంకా తండ్రి కాకుండా తండ్రి కానివాడు అయిపోతాడు ఏమవుతాడన్నది అనవసరం ఏమవుతాడు సత్యనారాయణ ఆత్మ అవుతాడు ఏమీ అవడు ఏదై ఉన్నాడో అదే అవుతాడు ఏది అవడో ముఖ్యం అపిత భగవతి ఇంకా తండ్రి కాదు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఈ సత్యం వాళ్ళని ఫోన్ చేస్తే ఒక్కర్లేదు అదే నేను అలా ఏమక్కర్లేదు మనం తెలుసుకుని ఉండిపోవాలి దానివల్ల ఏమవుతుందో తెలిసినా వాళ్ళ రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళ వాళ్ళు చేసే సర్వీస్ ఏమైనా ఉంటాయి అది కూడా వాళ్ళ దగ్గర ఉన్నానా నువ్వే పెట్టుకో నాకు నువ్వే సర్వీస్ చేయక్కర్లేదమ్మా నువ్వు నీకే చేసుకో లేకపోతే కాళ్ళు పట్టాలనుకోండి తండ్రికి కాళ్ళు పట్టచ్చు పోలేనా నువ్వు నాకు ఆవిడ పట్టద్దు మీ ఆవిడ కాదు ఫ్రీ బికమ్ ఫ్రీ ఫ్రీ అయిపోవాలి అలా పెట్టు కూర్చోకూడదు పెట్టుకుంటే కూర్చుంది దుఃఖమే ఉంది మళ్ళీ నిద్రావస్థ కోసం వేచి ఉండాలి నిద్రపోతే కానీ నాకు ఈ బంధం అనంత బాబు అని నిద్ర కోసం వేచి ఉండాలి ఆ నిద్ర సరిగ్గా రాకపోతే మళ్ళీ ట్రబుల్ నోనో కాబట్టి పితాపుత్ర సంబంధం అనుకునేయుక్తమైన కర్మ నుంచి విముక్తుడైపోతే వాడు పిత అపిత భవతి తథా పుత్ర అపి పితు అపుత్రో భవతి ఇది సామర్థ్యాత్ గమ్యతే అంటే అక్కడ అభిప్రాయం ఏంటంటే పిత అపిత భవతే ఉంది పిత అపిత పుత్ర అపుత్ర అని లేదు లేకపోయినా పెట్టుకోండి ఎందుకు పెట్టుకోవాలని అంటే పితా పితా వాక్యం యొక్క సామర్థ్యాన్ని బట్టి పుత్ర అపుత్రో అనే వాక్యం కూడా వస్తుంది కాబట్టి వాడు పుత్రుడు కాకుండా పోతారు అంటే మరి వాడికి ఆస్తిలో వాటా ఇవ్వాలా అని అలా అడగకూడదు అది లోకం వ్యవహారం లేదు ఆస్తి ఎవరిది కాదు వాటా ఎందుకు ఇవ్వడం మొత్తం అంతా ఇచ్చేస్తే మళ్ళీ వాటా ఎందుకు ఒకడే కొడుకు అనుకోండి మొత్తం అంటే ఏ పట్టుకోవడానికి ఇచ్చేయాలి స్ట్రింగ్స్ పెట్టకూడదు ఇచ్చేప్పుడు స్ట్రింగ్స్ పెట్టకూడదు ఇప్పుడు మీరు లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి అయితే దీన్ని ఇందిరా వికాస కొని నాకు చూపించు అని అలా పెట్టకూడదు ఇందిరా వికాస పత్రం కొనుక్కుంటాడో లేకపోతే ఏది కొనుక్కుంటాడో లక్ష రూపాయలు ఇచ్చేసి ఇచ్చేయమనే మాట కూడా గుర్తు లేకుండా బయటపడుకోవాలి అలా ఉండాలి తెలుసుకోవాలి బంధం లేకుండా ఉండాలి జనులు బంధం పెట్టుకుంటారు వాడికి ఏదో లక్ష రూపాయలు ఇవ్వడం పిసికి పిసికి ఇవ్వడం అంటే కొసరి కొసరి లక్ష రూపాయలు ఇవ్వడం ఇచ్చారా ఏం చేశారు నీకు వారం రోజులకు పదిహేను లాస్ట్ మంత్ లక్ష రూపాయలు ఇచ్చాను కదా ఏం చేసావు నువ్వు అంటే ఏదో ఒకటి చేశాను కదా అలా కాదు నువ్వు ఇచ్చారు పాడు చేసావా లేదా ఇచ్చి ఇందిరా వికాస్ పక్కన కొనుక్కున్నావా అని వీడికి ఎంతసేపు ఇందిరా వికాస్ పక్కనే కనపడతాయి వీడు పంతొమ్మిది వందల డెబ్బైలో వాడు ఈ రోజుల్లో పిల్లలకు ఇంద్ర ఆరోగ్య ఆసుపత్రిలో కనపడదు. ఎళ్ళingengevu kalapadu. వలము మారేదుము ఉంటాయ. ఉన్నాయే ఇంద్ర ఆరోగ్య ఆసుపత్రికి ఉన్నాయ మార్పులము లేవుగా ఐబేర్. యాక్ డావ్ హోతా. ఉభయోభి సంబంధణ్య నిస్తం కర్న్బో. ఐ ఓలే హి గేట్ అబికాస్ బికాజ్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఏమంటే పితా పితా భవతి పుత్ర పుత్రో భవతి అంటున్నారు వై అంటావేమో ఈ బికాజ్ ఏమిటి ఉభయో సంబంధ నిమిత్తం కర్మ అసలు వీళ్ళిద్దరికీ సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది కర్మ కర్మ ఉంటే వాడి తండ్రి వీడు కొడుకు కర్మ నుంచి విముక్తి ఎప్పుడైతే వచ్చేసిందో వాడు తండ్రి కాదు వీడు కొడుకు కాదు కర్తృత్వ బుద్ధి తొలగిపోతే వాడు బ్రహ్మీభూతుడైపోతాడు బ్రహ్మ అయిపోతాడు తప్ప ఇంకా తండ్రి కొడుకు అనేది తదయం అతిక్రాంతో వర్తతే అంటే కర్మ ద్వితీయ ఏకవచనం అయం తత్ కర్మ అతిక్రాంతో వర్తతే వీడు ఆ కర్మను దాటేసి ఉంటున్నాడు ఆత్మస్వరూపంలో కర్మ ఎక్కడ ఉన్నది అపహత పాప్మా ఇది అని చెప్పారు కదా అపహత పాప్మా అని చెప్పారు కదా పుణ్యం కర్మ లేదు పాపకర్మ పాప్మ రెండు లేదు కర్మ ఎప్పుడైతే లేదో it is indeed well said పిత అపిత భవతి పుత్ర అపుత్ర భవతి తథా అమాత తల్లి కూడా తల్లి కాదు తల్లికి సేవ చేయాలి కానీ ఆవిడ ఏందని బతకలేను అన్నట్టుగా ఉండకూడదు అలాగే తల్లి కూడా కొడుక్కి ఆశీర్వచనం ఇచ్చేసేయాలి తప్ప ఊరికే వెంటపడకూడదు నా తగ్గు నా కొడుకునల్లా వెంటపడకూడదు వాళ్ళ దాన్ని వాళ్ళు వదిలేయాలి ఈ సలహా వేదాంతం చెప్తే తెలుసుకుంటే పర్వాలేదు లేకపోతే there is a hard way to know this is easy way to know easy వేలో తెలుసుకోకపోతే ఏమవుతుంది హార్డ్ వేలో తెలుసుకోవడం అది సంగతి వైరాగ్యం లేకపోతే ఈ ఈ జీవితాన్ని మనం నడిపించలేమండి వైరాగ్యం ఉంటే గట్టెక్కు గలము వైరాగ్యం లేకపోతే నిలిపోవడమే తప్ప గట్టెక్కే ప్రసక్తే లోకా కర్మణ జేతవ్యా జితాశ్చ జితువులను ఎలా ఇంకా అప్పుడే అవ్వలేదు ఇప్పుడు వీడు అగ్నిష్టోమం చేశాడు అగ్నిష్టోమం చేస్తే వీడి అకౌంట్లో ఏముంది ఇప్పుడు స్వర్గలోకం ఉంది నిద్రపోయాడు ఆ స్వర్గలోకం వీడికి ఉంటుందా ఉండదు ఉండదు నరకము ఉండదు ఇంతవరకు సంపాదించిన లోకాలన్నీ జరిగిపోతాయి పుణ్యము జరిగిపోతుంది పాపము రాబోయే సంపాదించబోయే ఏమైనా ఉంటే వీడు ప్లాన్స్ వేస్తూ ఉంటాడు నేను మళ్ళీ శతచండి అడుగు అయుత తిండి చేస్తానని ప్లాన్ వేస్తూ ఉంటాడు అవి జారిపోతాయి జితములు జారిపోతాయి జీతవ్యములు అంటే భవిష్యత్తులో సంపాదించదగిన లోకములు అవన్నీ జారిపోతాయి ఎందుకని తత్కర్మ సంబంధాభావా లోక అలోక ఆ లోకములను జయించుట కూడా కర్మను బట్టే ఉంటుంది ఆ కర్మ అంటే ఏ కర్మతో లోకాలను జయిస్తామో ఆ కర్మతోటి వీడికి సంబంధము తెగిపోతుంది సుశుక్తి జీవన్ముక్తావస్థ కూడా అలాగే ఉంటుంది అప్పుడు లోకములు అలోకములు అయిపోతాయి నేను అగ్నిష్టోమం చేశానండి స్వర్గం కోసం ఎదురు చూస్తూ ఉన్నానండి నాకు తెలిసింది ఆత్మస్వరూపము అకర్త అని తెలిసిందండి దాంతో అగ్నిష్టోమ కర్మ ఏమవుతుంది జాగ్రత్త అప్పుడు ఆ లోకం ఏమవుతుంది లేకుండా అలోకమైపోతుంది తథా దేవా దేవతలు కూడా అంతే ఇప్పుడు నేను కర్మ చేసే కర్తను ఏ కర్మ చేశాను అగ్నిహోత్ర కర్మలు చేశాను అగ్నిహోత్ర కర్మ అంటే ఏమిటి రెండు ఆహుతులు ఉంటాయి పొద్దున్న రెండు సాయంకాలం రెండు పొద్దున రెండు ఎవరికి అగ్ని యశ్వాహ సూర్య స్వాహ రెండు రెండు దేవతలు సాయంకాలం రెండు అగ్ని సోమ యశ్వాహ మూడు దేవతలు ముగ్గురు దేవతలు వచ్చాయి అగ్నిహోత్ర కర్మలో ముగ్గురు దేవతలు వచ్చాయి నేను కర్త అగ్నిహోత్రం కర్మ నేను ఆరాధించే దేవతలు ముగ్గురు నేను కర్తను కాను కర్మ సంబంధం పోయింది కర్మ సంబంధం తెగిపోయింది ఇప్పుడు దేవతలు ఏమవుతారు గాయబ్ అయిపోతారు ఆత్మలో విలీనం అయిపోతారు అంతా విలీనం అయిపోతుంది దేవుడు లేదు ఇంకా దేవతలు కూడా ఉండరు ఆ దేవతలు కూడా ఇంకా వీళ్ళు జోలికి రాదు వీళ్ళు వదిలిపెట్టి ఇంకొకటి వెళ్ళిపోతారు అలా చెప్పారు అది కూడా బృహదార్థికంలో అలా కూడా చెప్పారు ఇది వీరెందుకు మనకు ఉపయోగం కాదు వీడు ఆహుతులు కూడా ఏమీ ఇవ్వడు కర్త కర్త ఉంటే కదా వాడు కర్త అయితే ఆహుతులు ఇస్తాడు కర్త కాకపోతే నాకు సొంతం వద్దు అన్నవాడిని ఇంద్రుడు ఇంకేం వెలిపించగలడు కాబట్టి దేవతలు కూడా అదేవతలు అయిపోతారు అంచేతనే జ్ఞాని ఏమంటాడంటే ఏమంటే మీరు వరుణుణ్ణి పూజించండి అంటే వరుణుడు కూడా ఆత్మస్వరూపుడు అంటాడు తప్ప పనికట్టుకుని కర్త అయి వరుణాయ నమ అని మళ్ళీ పనికట్టుకుని పూజ చేయడు ఎందుకంటే వరుణుడు కూడా ఆత్మస్వరూపమే సో మేము మాట్లాడితే అదే పూజ దారి పూజిస్తే అదే పూజ ఇటు అటు నడిస్తే అదే పూజ సో అని శంకర్లో చోటు చెప్పారు సో ఆయన ఏమన్నారంటే ఆత్మాత్మం గిరిజామతి అన్నారు ఓ శివ ఆత్మ అంటే నా ఆత్మ నువ్వేనా మరి పార్వతి ఏంటంటే నా బుద్ధియే పార్వతి అన్నా సో కాబట్టి గతి ప్రాదక్షిణ్య విధి అనేది అంటారు అంటే నడక ఏదైతే కలదో నేను ప్రదక్షిణం చేసినట్టే సర్వవ్యాపుడైన పరమేశ్వరుడు అయినప్పుడు డైమండ్ పాయింట్కి వచ్చి వెళ్ళేప్పటికి ప్రదక్షిణం అయిపోయిందంటే దట్ ఈజ్ హౌ ఇట్ కాబట్టి ఇంకా దేవతలు అలా వేలాడుతూ ఉంటారు ఆ భేదాలన్నీ పెట్టుకుని ఈ దేవత వేరు ఆ దేవత వేరు అంటూ ఏమి ఉండదు తథాదేవాహ ఎందుకు తెలిసిన కర్మాంగభూత తత్కర్మ సంబంధాత్యయాత్ దేవా అదేవాహ ఈ దేవతలు కర్మలో అంగమై చూడండి మీరు ఆలోచన అంటే కర్మ లేకపోతే దేవత ఉండదు అని మీరు గమనించాల్సి ఉంటుంది అవన్నీ రిలేటివ్ ఏమంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది సంపదను కోరి లక్ష్మీదేవిని పూజించేవాడు ఉన్నప్పుడే లక్ష్మీదేవి ఉంటుంది ఈ సృష్టిలో సంపదను కోరి లక్ష్మీదేవిని పూజించేవాడు లేడనుకోండి అక్కడ లక్ష్మీదేవి ఉంటుందా ఉండదు ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళారనుకోండి లక్ష్మీదేవి ఉంటుందా ఉండదు ఎందుకని లక్ష్మీదేవిని పూజించేవాడు ఎవరు ఉండడం అక్కడ అంత గురించి లక్ష్మీదేవి ఉండదు అలాస్కా వెళ్ళాడనుకోండి శ్రీరాముడు ఉంటాడా ఉండడు శ్రీరాముడిని పూజించేవాడు ఉండాలి అప్పుడే శ్రీరాముడు ఉంటాడు కర్త ఉండాలి కర్తకి కర్మకి సంబంధం తెగిపోయి వీడు కర్తృత్వం నుంచి ఎప్పుడైతే పైకి పోతారో అప్పుడు దేవతలందరూ కూడా గాయబ్ దేవాహ అదేవా తథా వేదా వేదాల్లో అలాగే అవుతాయి ఎందుకని వేదాలు అలాగే అవుతాయి వేదాల్లో ఏమున్నాయి సాధన సాధ్య సాధన సంబంధాభిదాయకా మంత్రలక్షణా అది వేదాలంటే ఎలా ఉంటాయి మంత్రముల రూపంలో ఉంటాయి ఆ మంత్రములలో ఏముంటుందంటే ఈ దేవతని ఈ విధంగా మీరు ఆరాధిస్తే దాన్ని సాధన అంటారు సాధనము ఈ లోకం లభిస్తుంది అది సాధ్యం ఈ సాధనము అంటే ఈ కర్మ చేయడం ఈ దేవతను ఈ విధంగా ఆరాధించడం అనే సాధనానికి ఆ లోకమును పొందుట అనే సాధ్యానికి మధ్య ఉండే సంబంధం ఏది కలదో దానిని సాధన సాధ్య సంబంధము అని అంటారు దీనిలో వెయ్యి రూపాయలు పెట్టుకుని మాల్లో ప్రవేశిస్తారు ఈ వెయ్యి రూపాయలు ఏమిటి సాధనం మాల్లో ఉన్న వస్తువులు సాధ్యం వాటి రెండింటికి సంబంధం ఏమిటి ఈ వెయ్యి రూపాయలని తన దగ్గరికి లాక్కుంటోంది ఆ మాల్ దగ్గర ఉన్న వస్తువు అలా లాక్కుంటోంది కదా ఏదో సంబంధం ఉండబట్టే లాక్కుంటుంది మరి నన్ను లాగుతోందంటే నువ్వు వెయ్యి రూపాయలు పట్టుకున్నావు కాబట్టి నేను కూడా బరబరా ఈట్ చేస్తాను కదా ఆ సంబంధం ఉంది కానీ సాధ్య సాధన సంబంధము అంటే సాధన సాధ్య సంబంధము అంటారు ఆ సంబంధాన్ని మంత్రాలు చెప్తూ ఉంటాయి అంటే కర్మకాండలో ఉంటాయి మంత్రాలు ఆ సంబంధాన్ని చెప్తూ ఉంటాయి కాబట్టి కర్మ సంబంధం ఉండాలండి వేదంతో వీటికి సంబంధం ఉండాలన్నా కూడా కర్మ సంబంధం ఉండాలి అభిధాయకత్వేన కర్మాంగభూత కాబట్టి మంత్రముల మంత్రముల రూపములో ఉండే వేదములు మంత్రలక్షణ వేద మంత్రముల రూపములో ఉండే వేదములు ఏవైనా ఇప్పుడు కర్మకే అంగములై కూర్చున్నాయి సాధ్య సాధన సంబంధాన్ని చెప్తూ కర్మకే అంగములయ్యాయి ఏ మంత్రాలండి అధీతా అధేత అధీ అధ్యేతవ్యాశ్చ అంతకుముందు మీరు వల్లించిన మంత్రాలు కర్మ సంబంధాన్ని బట్టి వచ్చేది ఈ పైన మీరు వల్లించబోయే మంత్రాలు కూడా కర్మ సంబంధాన్ని బట్టే వస్తున్నాయి కర్మకి అన్యంగా ఉన్నాయి కర్మ నిమిత్తమేవా సంబ్యంతే పురుషేణ మనిషితోటి ఈ మంత్రాలకి సంబంధం వచ్చింది ఎలా వచ్చింది అనుకుంటున్నారు కర్మ కారణంగా వచ్చింది మీరు గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం అలాంటి పెట్టండి అది నిత్యకర్మ మోక్షంలోకి పోతుంది మీరు ఏదైనా ఒక మంత్రాన్ని మీరు టేకప్ చేసి జపిస్తున్నారనుకోండి ఏదో ఒక మంత్రం దృష్టాంతం తీసుకోండి ఏదో ఒక మంత్రం గణపతి మంత్రాన్ని పఠించారనుకోండి ఊరు వెళ్ళకుండా గణపతి మంత్రాన్ని పఠించారనుకోండి ఎందుకు గణపతి మంత్రాన్ని పఠించారు మీరు అంటే గణపతి దేవుణ్ణి మనం ఆరాధిస్తే విఘ్నాలు ఉండవు అని అనుకుని మీరు గణపతి మంత్రాన్ని పఠించారు కాబట్టి గణపతి దేవుని ఆరాధించుట అనే కర్మ ఉండబట్టి గణపతి మంత్రం వచ్చింది గణపతి అనే దేవుడు దేవత వచ్చింది దేవత దేవాహ దేవాహ అప్పుడే అయిపోయింది మంత్రం వచ్చింది కర్మను బట్టి వచ్చింది సపోజ్ మీకు విగ్రహం మాట లేదు గణపతిని ఆరాధించే ప్రసక్తి లేదనుకోండి మంత్రం వస్తుందా మంత్రం అలా వస్తుంది ఒక అతను శని మంత్రాన్ని వల్లించేస్తున్నాడు ఎందుకు వచ్చింది శని మంత్రం ఎందుకు వచ్చింది అంటే శని నాకు హాని చేస్తుందనే భయము శనిని ఆరాధిస్తే హాని తొలగుతుందనేటువంటి నమ్మకము దాన్ని బట్టి శని మంత్రం వచ్చింది కాబట్టి కర్మని బట్టి మంత్రం వచ్చింది లోకంలో అనేక మంది అనేక మంత్రాలను ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు కర్మని బట్టి వస్తాయి మంత్రాలు మంత్రబలము ప్రోగ్రామ్ అది అరగంట వస్తుంది ఆ ప్రోగ్రామ్ చెప్పేదానికి సంస్కృతము రావు మంత్రాలు కూడా రావు అయినా పర్వాలేదు చెప్పాలి ఎందుకంటే తెలిసి చెప్పడం వేదానువచనం అని తైత్రీయంలో వస్తుంది వేదానువతిత్రిశంకో వేదానువచనం ఎక్కడ భాష్యకారులు ఉంటారంటే త్రిశంకు మహర్షి వేదా తెలుసుకుని అను ఆ తర్వాతనే వచనం చెప్పినాను త్రిశంకు మహర్షి కాలంలో అలా ఉంది వాళ్ళు తెలుసుకుని తరువాత చెప్పి ఇప్పుడు ముందు చెప్పేస్తూ ఉండడం వచనం అను ఆ తర్వాత తెలిస్తే తెలుస్తుంది ఒక అతను అన్నాడు వేదాంతం నేను పాఠం మొదలుపెట్టేసానని చెప్పడం వల్ల అంటే ఇంకొంచెం కాలం చదువుకోవచ్చు కదా అన్నాను అంటే చెప్తుంటే అదే తెలుస్తుంది ఇది వచనం అను వేద కృష్ణకు దగ్గరికి వెళ్ళేందుకు ఏమిటి వేద అను వచనం కాబట్టి సో ఎనీవే కనుక కర్మ సంబంధాన్ని బట్టి మంత్రాన్ని అధ్యయనం చేయడం అనేది వచ్చినది పురుషులతోటి మంత్రానికి సంబంధం కర్మని బట్టి వచ్చింది కర్మ నిమిత్తమేమో సంబంధించే పురుషుడు తత్కర్మాతిక్రమణాత్ ఏకస్మిన్ కాలే వేదా అపి అవేదా సంపద్యంతే ఆ కర్మను దాటి వేసి మీరు వెళ్ళిపోయినాడు కనుక ఆ సుశుక్తి అవస్థలో ఉండేటువంటి ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపము లేదా జీవన్ముక్తుడు జాగ్రత్త అవస్థలో జీవన్ముక్తుడు కూడా కర్మను దాటేసి వెళ్ళిపోయినాడు కనుక వాడి దృష్టిలో వేదములు కూడా అవేదములు అవును శ్రమణో శ్రమణ తాపసో తాపస ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్